ఇతశ్చ అధికృతేన కర్మ కర్తవ్యం సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వమేషోస్త్విష్టకామధుక్ సహ యజ్ఞా యజ్ఞసహితా ప్రజా త్రయోవర్ణా తా సృష్ట్వా ఉత్పాద్య పురా सर्गादौ उवाच उक्तवान् प्रजापतिः प्रजानाम् स्रष्टा अनेन यज्ञेन प्रसविष्यध्वम् प्रसवो वृद्धिः उत्पत्तिः ताम् कुरुध्वम् एष यज्ञो वो युष्माकम् अस्तु भवतु इष्टकामधुक् इष्टान् అభిప్రేతాన్ కామాన్ ఫలవిశేషాన్ దోగ్ధి ఇది ఇష్టకామధుక్